సర్వేశ్వరునికి బంధువు అని గాని వచ్చివాడని కాని విరోధి అని కాని వాడికి లేడు ఎవడైతే పూర్ణమైనటువంటి భక్తి చేత వాడి యొక్క బాధలు అర్పిస్తూ ఉంటాడు అది ప్రధానం కానీ